మూడు వందల తొంభై దేవదేవ నీ దివ్యమహిమలివి నీ ఒక్కడివే నిఖిల కర్తవు దేవదేవ నీ దివ్యమహిమలివి నీ ఒక్కడివే నిఖిల కర్తవు అనిశము సురలకు నటు రక్షకుడవు ధనుజులకు లయాంతకుడవు దినము బిత్తాళ్లకు తృప్తికరుండవు జనులకెల్ల సంసార సుఖమవు దేవదేవని దివ్య మహిమలివి నీ ఒక్కడివే నిఖిల కర్తవు మునులకు సంతత మోక్షప్రదుడవు ఘనగ్రహములకు కాలమవు అనీయము సిద్ధుల కక్షయ ఘటికవు నినుగను వారికి నిధానమవు దేవదేవ నీ దివ్య మహిమలివి నీ ఒక్కడివే నిఖిల కర్తవు బహువేదములకు పరమార్థంబవు సహజ జగములకు శరీరివి మహిమల అలమేల్మంగకు మగడవు ఇహమునకు శ్రీ వెంకటేశ వరదుడవు దేవదేవా నీ దివ్య మహిమలివి నీ ఒక్కడివే నిఖిల కర్తవు దేవదేవా దేవదేవా నీ దివ్య మహిమలివి నీ ఒక్కడివే నిఖిల కర్తవు